अत्र च आत्मेश्वरभेदम् आश्रित्य विश्वरूपे ईश्वरे चेतः समाधानलक्षणो योग उक्त ईश्वरार्थम् कर्मानुष्ठानादि च अथैतदप्यशक्तोऽसि इति अज्ञानकार्यसूचनात् न अभेददर्शिनः अक्षरोपासकस्य कर्मयोग उपपद्यते इति दर्शयति तथा कर्मयोगिनः अक्षरोपासनानुपपत्तिम् दर्शयति भगवान् ते ప్రాప్నువంతి మామేవ ఇది అక్షరోపాసకానాం కైవల్యప్రాప్తౌ స్వాతంత్ర్యం ఉక్త్వా ఇతరేషాం పారతంత్ర్యం ఈశ్వరాధీనతాం దర్శితవాన్ తేషామహం సముద్ధర్తా ఇతి యది హి ఈశ్వరస్య ఆత్మభూతాః తే మత అభేదదర్శిత్వాత్ అక్షరరూపా ఏవ తే ఇతి సముద్ధరణకర్మవచనం తాన్ ప్రతి అపేశలం సత్ యస్మాచ్చ అర్జునస్య అత్యంతం ఏ హితైషీ భగవాన్ తస్య కర్మయోగం భేదృష్టిమంతం ఏ ఉపదిశతి నత్మానం ఈశ్వరం ప్రమాణతో బుద్ధ్వా కస్యచిద్ గుణభావం జిగమిషతి కశ్చిద్విరోధాత్ తస్మాత్ అక్షరోపాసకానాం నిష్ఠానాం సన్యాసినాం త్యక్త సర్వైషణానాం అద్వేష్ట సర్వభూతానాం ఇత్యాది ధర్మపూతం సాక్షాత్ అమృతత్వ కారణం వచ్చ్యామి ఇది ప్రవర్తతే అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी अद्वेष्टा सर्वभूतानाम् न द्वेष्टा आत्मनो दुःखहेतुम् अपि न किञ्चिद्वेष्टि सर्वाणि भूतानि आत्मत्वेन हि पश्यति मैत्रो मित्रभावो मैत्री मित्रतया वर्तते इति मैत्रः करुण एव च करुणा कृपा दुःखितेषु दया तद्वान् करुणः सर्वभूताभयप्रदः सन्न्यासी इत्यर्थः निर्ममो मम प्रत्ययवर्जितो निरहङ्कारो निर्गताहम् प्रत्ययः समदुःखसुखः समे दुःखसुखे द्वेषरागयोः अप्रवर्तके यस्य स समदुःखसुखः क्षमी क्षमावान् आकृष्टः अभिहतो वा अविक्रिय एव आस्ते